పిల్లి పిల్లి ఏమంటావు మ్యావ్ మ్యావ్ మ్యావ్ కాకి కాకి ఏమంటావు కావ్ కావ్ కావ్ కుక్క కుక్క ఏమంటావు బౌ బౌ బౌ ఆవు ఆవు ఏమంటావు అంబా అంబా కోడి కోడి ఏమంటావు కోడి పుంజు ఏమంటావు కుకురో కో కుకురో కో కోకిలమ్మ ఏమంటావు కూ మేక మేక ఏమంటావు మే మే మే గొర్రి గొర్రి ఏమంటావు బా బా బే బాతు బాతు ఏమంటావు క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ కప్ప కప్ప ఏమంటావు వెక వెక వెక్ వెక వెక వెక్ పాము పాము ఏమంటావు బుస్ బుస్ బుస్ బుస్